పచ్చ పచ్చని తీగ పాకింది ఎర్ర ఎర్రని పువ్వు పూచింది చిన్న చిన్నారి పాప చూచింది మెత్త మెత్తని చేయి చాచింది మెల్ల మెల్లగా పువ్వు తుంచింది నల్ల నల్లని జడలో ముడిచింది